श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करम् अपरोक्षज्ञानशोकनिवृत्त्याख्ये उभे इमे अवस्थे जीवदेवूत आत्मानम् चेदिति श्रुतिः పరోక్ష పరోక్షజ్ఞానకాలేకి విషయస్వప్రకాశత సమా బ్రహ్మస్వప్రకాశం అస్తిత్యేవం విబోధనాత్ అంటే పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అని రెండు ఉన్నాయి అని మనం ప్రతిపాదన చూస్తూ ఉన్నాం ఇప్పుడు పదవవాడు అనే దృష్టాంతంలో అపరో పరోక్ష జ్ఞానం ఏమిటి పదవవాడు ఉన్నాడు అది పరోక్ష జ్ఞానం ఆయన మహాత్ములు ఎవరో వచ్చి వీళ్ళు ఏడుస్తుంటే చూసి వాళ్ళని అడిగి తెలుసుకుని అక్కడ ఉన్న సమస్యలతో ఆయనకు అర్థమైంది ఆయన మొట్టమొదటి ఏం చెప్తాడంటే మీరు ఎడవడం మానేసేయండి ఎందుకంటే పదమవాడు పోలేదు అంటే వీళ్ళకి పాపం ప్రాణం లేచి వస్తుంది పదవవాడు ఉన్నాడు అని చెప్పగానే వాళ్ళకి ఎండలో కష్టపడుతున్న వాడు నెత్తి మీద వర్షపు చినుకులు పడ్డట్లుగా ఆనందం కలుగుతుంది అందరూ కూడా ఆనందపడతారు ఈ లేడర్తో సహా కాబట్టి వాడు సంతోషపడతాడు పదవ వాడు ఉన్నాడు అని సంతోషం దాన్ని పరోక్ష జ్ఞానము అన్నారు ఆ వాడు నేనే అన్నది అపరోక్ష జ్ఞానం ఇప్పుడు మనకున్నది బ్రహ్మ గురించి పరోక్ష జ్ఞానం అంటారు ఆయన బ్రహ్మ కలదు బ్రహ్మ అస్థి ఇది పరోక్ష జ్ఞానం బ్రహ్మ అస్మి అది అపరోక్ష జ్ఞానం కాబట్టి ఇప్పుడు పరోక్ష జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు పరోక్ష జ్ఞాన కాలేజీ విషయస్వప్రకాశత సమా బ్రహ్మత్వప్రకాశం అస్తి విబోధనాత్ జ్ఞానకాలే అతి విషయస్వ ప్రకాశత సమా బ్రహ్మ స్వప్రకాశం అస్థి ఇది ఏం నిబోధనాత్ పరోక్ష జ్ఞానకాలే అతి పరోక్ష జ్ఞానము ఉన్న సమయమునందు కూడా స్వప్రకాశం స్వయముగా ప్రకాశించే బ్రహ్మ బ్రహ్మ అస్తి ఉన్నది ఇది అని ఏం ఈ ప్రకారముగా నిబోధనాత్ తెలియకుండుట వలన విషయస్వ ప్రకాశత విషయ జ్ఞానములో విషయమయ్యే బ్రహ్మ స్వప్రకాశత స్వయముగా ప్రకాశించుకుండుట సమా సమానమే దీంట్లో ఒక రహస్యం ఏంటంటే రమణ మహర్షి నిసర్గదత్త మహారాజ్ మొదలైన మహాపురుషులు రామతీర్థ వివేకానంద శ్రీరామకృష్ణ మొదలైన మహాపురుషులు బ్రహ్మజ్ఞానము స్వీకరించినారే తప్ప ఇంట్లో ఇది పరోక్షము ఇది అపరోక్షము అని రెండు కేటగిరీలు వాళ్ళు చెప్పలేదు రామతీర్థం అడిగితే బ్రహ్మజ్ఞానము రెండు రకములు ఒకటి పరోక్షము రెండోది అపరోక్షము అని ఆయన అనలేదు ఎందుకంటే మీరు అలా అన్నారనుకోండి వాడు ఆ ఛాన్స్ ఇచ్చేసుకుని దాంట్లోకి వెళ్ళిపోతారు పరోక్షంలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత వస్తుంది ప్రస్తుతం పరోక్షంతో మనం సాక్షరం తెలుసుకున్నాము అనే దాంట్లోకి వెళ్ళిపోతారు మనుషులు వాళ్ళు అలాంటి రెండు కేటగిరీలు పెట్టలేదు అసలు ఈ రెండు కేటగిరీలు ఎందుకు అవసరమైనది ఎందుకు అవసరమైనది ఇప్పుడు మీరు వైద్యం చేయడానికి ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్కి వెళ్ళారనుకోండి హాస్పిటల్కి వెళ్తే రోగం తగ్గుతా ఎందుకోసం వెళ్తారు కదా ఈ భోగం తగ్గుట ప్రస్తుతం పరోక్షము తర్వాత అపరోక్షం అవుతుంది అని అలాగేమైనా ఉన్నాయా అలా ఉందా ప్రస్తుతానికి ఆయన ఏమో ముందునిచ్చారండి ఈ పచ్చవది చేయమన్నారు రోగం తగ్గిపోతుందని చెప్పారు తగ్గిపోతుందని మేము అనుకుంటున్నాము తప్పకుండా తగ్గిపోతుంది ప్రస్తుతానికి రోగం ఉంది నడుస్తుంది అనుకోండి అయినప్పటికీ భవిష్యత్తులో తప్పకుండా తగ్గిపోతుంది అది ఒకటి తర్వాత రెండవది రోగం తగ్గినది రెండు ఇలాంటివి రెండు ఉన్నాయా ఉన్నాయా హాస్పిటల్లో రెండు ఉన్నాయా హాస్పిటల్లో ఒక్కటే ఉంది అదేమిటి రోగము తగ్గుతాను ఈ హాస్పిటల్ తగ్గిపోతే ఇంకో హాస్పిటల్ పోతాను ఈ డాక్టర్ దగ్గర తగ్గకపోతే ఇంకో డాక్టర్ పోతాను అంతే తప్ప రోగము తగ్గుతలో అపరో పరోక్షము అపరోక్షము అని రెండు ఉన్నాయా లేదు రెండు వేదాంతంలో వచ్చేది రెండు పెట్టారు ఎవరు పెట్టారా అని ఆలోచిస్తే నిజాన్ని స్వామి పెట్టారేమో అని అనిపిస్తుంది ఈ భాష మొదలు పెట్టింది ఆయనే అని అనిపిస్తుంది అలాంటి అవసరం ఎందుకుందా అని ఆలోచిస్తే ఇవన్నీ కూడా నేను చేసే ఆలోచన నేను కొంత పరిశీలనాత్మకంగా చేసే ఆలోచన నాకు నాకేమనిపిస్తుందంటే కొన్ని ఒరవది ఒరవది అంటే ఆ పద్ధతి అలవాటు సమాజంలో బలపడుతుంది నేను మీకు దృష్టాంతం ఇస్తాను నేను ఒకప్పుడు సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి ప్రధాని గారిని ఒక ప్రశ్న అడిగాను ఆయన చాలా గొప్ప మీమాంసకుడు ఇప్పుడు లేదు చాలా గొప్ప విద్వాంసుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు ఏమంటే వేదం వర్ణించడము అర్థం తెలియకపోవడము ఒక కేటగిరీ వేదం వలవించటము అర్థము తెలుగుట రెండవ కేటగిరీ ఈ రెండు కేటగిరీలు ఈ శాస్త్ర సమ్మతములైనవేనా అని అడిగాను అంటే ఆయన ఉన్నారు కాదు అన్నారు ఒకటే కేటగిరీ రెండు లేవు అదేంటంటే వేదము వల్లించుట దాని అర్థము తెలుగుతో అని చెప్పారు అనే కేటగిరీలో ఉంది తర్వాత దాంట్లో ఇప్పుడు చిన్న రహస్యము కూడా గలదు ఏమిటంటే వేదం వర్ణించేది అర్థము తెలియట కొరకు మాత్రమే అని చెప్పారు స్వాధ్యాయోధ్యేతవ్య అని ఒక విధి ఉంది దాన్ని స్వాధ్యాయ బుద్ధి అని అంటూ ప్రసిద్ధంగా ఈ స్వాధ్యాయ బుద్ధిలో స్వాధ్యాయ శబ్దానికి అర్థము వేదమును వర్ణించి దాని అర్థమును తెలియట అని అలా ఎందుకు చేసుకోవాలి అంటే వేదమును వర్ణించేదానికి ప్రయోజనం ఏమి అని ప్రశ్నించారు శాస్త్రకారులు అంటే అతను మనం నియమం చెప్పారు దృష్ట ప్రయోజనము లబ్ధమవుతున్నప్పుడు అదృష్ట ప్రయోజనమును పట్టుకోనరాదు అనే నియమం చెప్పారు ఇప్పుడు అగ్నిష్టోమం చేసినట్లయితే స్వర్గం వస్తుంది అని అదృష్ట ప్రయోజనాన్ని చెప్పారు ఎందుకని అగ్నిష్టమానికి దృష్ట ప్రయోజనం ఏమీ ఉండదు మీరు చెప్పి హోమంలో ఆ పదార్థాలన్నీ మధ్య దూడిపోతాయి తప్ప అక్కడ మీకు దృష్ట ప్రయోజనం ఏమీ ఉండదు దృష్ట ప్రయోజనం లేని చోట మాత్రమే అదృష్ట ప్రయోజనము చెప్పవలేము అని మీమాంసకుల యొక్క ఒక నియమము ఆ నియమాన్ని అనుసరించి అంటే వాళ్ళు ఏమన్నారంటే వీధి నిర్వహించి అంటే వడ్లను దంచవలను అన్నప్పుడు వడ్లను దంచుట చిరికితే విధించబడినప్పటికీ దానికి అదృష్ట ప్రయోజనము ఉండదు ఎందుకని దృష్ట ప్రయోజనం కనబడుతాం దృష్ట ప్రయోజనం ఏంటి అంటే ఆ ఊక ఊక పొలగిపోయి బిజ్యము లభించుట అనే దృష్ట ప్రయోజనం కనబడుతూ ఉంటే దానికి అదృష్ట ప్రయోజనాన్ని నేను కల్పించరాదు అగ్నిష్టోమం చేయాలి అగ్నిష్టమైన స్వర్గకామం ఏదేత అన్నప్పుడు దానికి దృష్ట ప్రయోజనం కనబడటం లేదు కనుక అదృష్ట ప్రయోజనము స్వర్గము అని చెప్పాలి అని వాళ్ళ నియమం ఆ నియమం ప్రకారము వేదము వర్ణించుటకు దృష్ట ప్రయోజనము అర్థము తెలియక కాబట్టి వేదము వర్ణించుటకు మీరు స్వర్గాది అనిష్ట ప్రయోజనమును కల్పించవద్దు వేదం వర్ణించేది అర్థము కొరకే కాబట్టి వేదమును వర్ణించి అర్థమును తెలియకుండా వేదమును వర్ణించి అర్థమును తెలియక అనే రెండు కేటగిరీలు ఉండవు అని చెప్పారు ఆయన అప్పుడు నేను ఆయన అడిగాను మరి ప్రస్తుతంలో సమాజంలో ఇలాంటివి రెండు కేటగిరీలు కనపడుతున్నాయి ఇది ఏమిటి ఇది అన్నారు ఈ దోషము గత వంద నూట యాభై సంవత్సరాల నుంచే వచ్చినది అంతకు ముందు ఈ దోషము ఇంత అధికంగా ఉండేది కాదు ఈ దోషము సుమారు వంద నూట యాభై సంవత్సరాల క్రితం మానవుల యొక్క బలహీనత నుండి ఏ పేరు మీరు పెట్టండి ఇది వచ్చినది తప్ప ఇది అంగీకారము కాదు వేదము వర్ణించేది అర్థజ్ఞానము కొరకు మాత్రమే అని ఆయన దాని మీద ఒక నిర్ణయాన్ని చేశారు ఈ నిర్ణయం చేసింది మీమాంసకులలో చాలా ఉన్నతమైన స్థాయి కలిగిన విద్వాంసులు చేశారు అటువంటి నిర్ణయం అదే గమనించదండి అదేవిధంగా వేదాంతంలో పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అనే రెండు కేటగిరీలన్నీ పెద్దలు ఒప్పలేదు శంకర్లు అయితే అలాగే మాట్లాడలేదు తర్వాత కాలంలో అటువంటి పరిస్థితి వచ్చినది ఎందుకని ఎక్కడ చూసినా వేదాంతమును చక్కగా అధ్యయనం చేసిన విద్వాంసులు కనపడతారు తప్ప ఆత్మజ్ఞానులు అయితే కనపడుతుంది విద్వాంసులు మాత్రమే కనబడుతున్నారు ఆత్మజ్ఞానంలో కనపడటం లేదు ఇది ఏం వాళ్ళు చదివిన విద్యకి మనం విలువ ఇవ్వాలక్కర్లేదా ఇవ్వాలి దాన్ని ప్రవేశించటకు వీలు లేదు కాబట్టి ఈ విద్వాంసుల యొక్క విద్యకు అపరోక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానము అని దానికి పేరు పెట్టి ఇది ఈ పరోక్ష జ్ఞానము అపరోక్ష నాకు దారి తీయను అని దానికి ఒక విలువను కలిగించి పెట్టినాడు ఈ కొలవడిని విద్యారణ్య స్వామి మొదలు పెట్టారు దాంట్లో కొంత గుణం ఉన్నది అయితే దాంట్లో ప్రతి దాంట్లో ఉన్నట్టుగానే కొంత దోషానికి అవకాశం కూడా కలదు ఎందుకంటే చాలా మంది ఆ పరోక్ష జ్ఞానం అని విద్యార్థి స్వామి చెప్పారు కదా మీది కదా అందరూ అలాగే ఉన్నారు కదా మనం కూడా అలాగే ఉంటే పోతుంది అని పరోక్ష జ్ఞానంతో సంతోషపడిపోతున్నారు అపరోక్ష జ్ఞానం వైపు అడుగులు వేయటం లేదు పైగా అపరోక్ష జ్ఞానం తనంత తానుగా దగ్గరికి వస్తానన్నా ఎందుకంటే వీళ్ళు చదివి గ్రంథాలు అలాంటి ఉపనిషత్తులు భాష్యాలు అన్ని బాగా చదువుతూ ఉంటారు మంచి పండితులు దాంతో అపరోక్ష జ్ఞానం వెళ్ళలో వచ్చేస్తానంటూ ఉంటుంది అంటూ ఉంటే దాన్ని వీళ్ళు ఒట్టిగా రాని వాళ్ళు రాని వాళ్ళు శృతి కంటే స్మృతికి ప్రాముఖ్యాన్ని ఎక్కువ ఇస్తారు ఎక్కువ ఇచ్చిన శృతిని అవసరం శృతికి స్మృతికి కనుక ఏదైనా తేడా ఉంటే శృతిని కందరే కొట్టి వీళ్ళు స్మృతిని పట్టుకుని ప్రేమిస్తారు కాబట్టి శృతిని దగ్గరికి రానివ్వదు శృతి కర్మం కలుగుదని బ్రహ్మ అని చెప్పిన దాన్ని పక్కన పాడేసి ఏదో స్కూల్కి ఒక దాన్ని పడుకుని దాన్ని పడుకునే మేము నడుస్తూ కాబట్టి నిజాన్ని యస్వామి పెట్టిన వలబడి ఒక విధంగా దోషానికి దారి తీసింది దాంట్లో గుణము కూడా కలదు గుణం ఏమిటంటే పండితులు తయారవుతూ ఉంటారు ప్రభుత్వం గ్రంథాలు ఆ విధంగా శాస్త్రం రక్షింపబడుతుంది అది ముందుకు పోతూ ఉంటుంది అది కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఉన్నది మొదలవాడు ఉన్నాడు అన్నట్టుగా బ్రహ్మ ఉన్నది ఇక్కడ విషయము అంటే శబ్దాలు శబ్దాలు విషయం కాదు మనం చర్చిస్తున్న విషయము బ్రహ్మ ఆ బ్రహ్మ స్వప్రకాశము అది తనంత తానుగా ప్రకాశిస్తుంది అంటే ఇతర ప్రకాశము కాదు అంటే దాని గురువులు కానీ చంద్రుడు కానీ దీపములు మొదలైనవి కానీ ప్రకాశింపజేయనక్కరం లేదు అది స్వయంగా ప్రకాశిస్తుంది అనే జ్ఞానము పరోక్ష జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి సమానమే పరోక్ష జ్ఞానంలో ఎలా ఉంటుంది స్వప్రకాశమైన బ్రహ్మ ఉన్నది అని ఉంటుంది అపరోక్ష జ్ఞానంలో ఎలా ఉంటుంది స్వప్రకాశమైన బ్రహ్మ నేనే అని కాబట్టి స్వప్రకాశ బ్రహ్మ అనే అంశము ఈ రెండు జ్ఞానములకు సమానమే అని అంటారు మళ్ళీ పరోక్ష జ్ఞాన కాలేది బ్రహ్మ యొక్క పరోక్ష జ్ఞానం యొక్క కాలమునందు కూడా స్వప్రకాశం స్వయముగా ప్రకాశించే బ్రహ్మ బ్రహ్మ అస్థి కలదు ఇది అన్ని కేవలం ఈ ప్రకారముగా విబోధన తెలియటందుల వలన విషయస్వ ప్రకాశత జ్ఞానమునకు విషయముకు బ్రహ్మ స్వయప్రకాశమై ఉండుట సమా సమానమే పరోక్ష జ్ఞాన కాలేజీ విషయస్వ ప్రకాశత సమా బ్రహ్మస్వ ప్రకాశం అస్తిత్యేవం విబోధనాత్ కాబట్టి జనులు ఈ పరోక్ష జ్ఞానంలో ఉండిపోకూడదు అపరోక్ష జ్ఞానంలోకి వచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది లేకపోతే అలా పరోక్ష జ్ఞానంలోనే ఉండిపోతారు ఇది ఈ రకమైన పరిస్థితి మీద అంతగా కనపడుతుంది సర్వత్రా కనపడుతుంది ఎలాగంటే త్యాగరాజు స్వామి ఏమన్నారంటే అక్షరు వేస్తుంది త్యాగరాజు కృతులు చూస్తుంటే వాళ్ళు పోలి ఉంటాయి ఆయన ఏమన్నారంటే రామ తెలియదాలరు రామ భక్తి యోగము రామ మీ భక్తి యోగము జనులు తెలియలేదు ఇళ్లలో ఈ లోకంలో ఒక అంతా ఇబ్బంది చేస్తూ అటు సంచారం చేస్తూ ఉంటారు సంచారం చేస్తూ ఉంటారే తప్ప మీ భక్తి యోగము తెలియజాలదు అని ఒక వాక్యం అంటే తీర్థయాత్రలు అవి చేస్తారే తప్ప భక్తి యోగాన్ని తెలియలేదు అని ఒక వాక్యం నాకు వాక్యాలు గుర్తులేదు రెండో వాక్యం ఏంటంటే ఏడు లేచి వేరు వేరంటే తెల్లవారుగా ఉన్నా లేచి నేత మునిగి మునికి పూర్తి మునికి పూర్తి పైకమాద్యమలోని లేదే గాని పైకమును సంపాదించడంలో శ్రద్ధ కాని భక్తి యోగమును రామ తెలియజాలనది అని ఆయన అదే ఎలా పాడలేదు ఈ రోజు కూడా సామనే లేచి అక్కడ కావేరీ నదిలో నేత మునిగి బూచి పూర్తి పైకాన్ని ఆర్జించేటువంటి లౌల్యం కలిగి అక్కడ కూర్చొని త్యాగరాజ ఆరాధనలో ఈ పాట పాడేసి పక్కన కొట్టి లెక్క వస్తారు ఈ రోజు కూడా ఇదే పాట అర్థమైందండి నా పాయింట్ నాకు అర్థం ఆయన ఏది రాశాడో అదే చదివి అదే పాడేసి మృగంగాలు తమలాలు అని గట్టిగా వాయిస్ చేసి నేర్చుకున్న అవుతాను తప్ప అదే ఆయన ఏదో అంటున్నాడు ఆ అంటున్న తాత్పర్యాన్ని మనం గ్రహిద్దాము అని ఆలోచన కూడా చేయకపోవడము చాలా ఆశ్చర్యాన్ని కలుగుతుంది కావాలి నేను కూడా ఇప్పుడు కాబట్టి పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము రెండు కేటగిరీలు పెట్టేసుకుంటే మనం పరోక్ష జ్ఞానంలో ఉండిపోవచ్చు ఈ అపరోక్ష జ్ఞానం యొక్క తొందర ఉండదు అది సరికాదు ఇంకేతనే మీరు ఈ మహాత్ముల బోధలను కనుక పరిశీలించినట్లయితే నేను మహాత్ముల పేర్లు ఆల్రెడీ చెప్పాను రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వివేకానంద రామతీర్థ విసర్జనత్త మహారాజు మొదలైన మహాత్ములు అందరూ కూడా పరోక్ష జ్ఞానం గురించే మాట్లాడతారు పరోక్ష జ్ఞానం అనే ఒక కేటగిరీని వాళ్ళు రికగ్నైజ్ చేసినట్టుగా కూడా మనకు కనబడదు అదొకటి గమనించాలి గమనించాలి అహం బ్రహ్మేత్య బ్రహ్మాస్తి చేత పరోక్షజ్ఞానమే తన్నా శాంతం బాధానిరూపణాత్ ఆ పరోక్ష జ్ఞానాన్ని ఆయన కొంచెం వ్యాఖ్యానం చేస్తున్నారు ఇంకో శ్లోకంలో అహం బ్రహ్మేత్యనుగా బ్రహ్మాస్తి پوکشیا بہم اچھی پریشن نہ అంటే బ్రహ్మ ఉన్నది అంటారు అహం బ్రహ్మ అంటారు బ్రహ్మం ఉన్నది అహం గురించి ఏమైనా చెప్పండి అంటే అహం బ్రాహ్మణ కౌశిక బ్రహ్మగ్రహ అంటారు అంటే అహం వైశిక అంటారు అంటే అహం ఇంకోటి అంటారు అహం భర్త అంటారు ఇయం పత్ని అహం భర్త అహం పిత అహం పుత్ర అని అంటారు అహం బ్రహ్మాన్ని నాడితో కోసేసిన అందరు అందరు అర్థమైందండి కానీ బ్రహ్మ అస్థి అని మాత్రం ఇది పరోక్ష జ్ఞానము అంటారు ఈ పరోక్ష జ్ఞానము ఇది భ్రాంతి జ్ఞానమా కాదు భ్రాంతి జ్ఞానం అయితే కాదు ఎందుకని భ్రాంతి జ్ఞానం ఎప్పుడవుతుంది దానిని దోషిపుచ్చే మరో జ్ఞానం పూజే అప్పుడు దీన్ని భ్రాంతి జ్ఞానము అనాలనుకుంటుంది ఉదాహరణకు అయం సర్ప ఇది పాము అన్నప్పుడు ఇది పాము కాదు ఇది త్రాదు అయం సర్ప అనే జ్ఞానం తర్వాత పూర్తుంది తర్వాత పూర్తి అయం సర్ప అనే జ్ఞానాన్ని ద్రోషిపుచ్చుతుంది దాన్ని బాధ అంటారు బాధ అంటే ద్రోషిపుచ్చుతారు మామూలుగా తెలుగులో బాధ అంటారు చూసారా అది కాదు తర్వాత పలికేప్పుడు ధాని ఒక్కాలి కానీ బాని ఒక్కకూడదు అంటే అది కూడా మీరు జాగ్రత్తగా పలకాలి ఓకే కనుక ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చి చోట ఒక్కరు ఒక్కర్లేదో వస్తుంటారు ఇప్పుడు వేదము అని ఉందనుకోండి అక్కడ ఒక్కకూడదు వేదము ఉంటుంది అక్కడ వస్తుంటారు వేదము అంటే వేదమే అర్థం రాదు ఇంకో అర్థం ఇంకో అర్థం ఏది కోరుకుంట సత్యు కోరుకుంట అనే అర్థం వేదము ఎక్కడ వేదము ఎక్కడ యుద్ధ వేదము కోరుకుంట అనే అర్థం కాబట్టి ఒక్కకూడదు ఇక్కడ వస్తాను ధా మీద వస్తాను బా బాధ బాధ అంటే కోరుకుంట అనేది ఇక్కడ లేదు కనుక బ్రహ్మ లేదు అని మీరు చెప్పగలరా బ్రహ్మ నాస్తి అని చెప్పడానికి అవకాశం ఉన్నదా లేదు కాబట్టి అటువంటి రొచ్చిపుచ్చుట మనకు అనుభవంలోకి వచ్చుట లేదు కనుక ఈ పరోక్ష జ్ఞానమును మనం పరోక్ష జ్ఞానం అనే అనాలి తప్ప భ్రాంతి జ్ఞానము అని అనరాదు అంటే ఏంటనమాట భ్రాంతి జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి మధ్యలో పరోక్ష జ్ఞానము అని ఇంకో కేటగిరీ ఎవరు పెట్టాడు ఆయన మీరు ఈ తెలియదు అయితే వీడు మూర్ఖుడు అన్నమాట అదే మూర్ఖుడు కాదు పండితుడు అని ఒక కేటగిరీ ఒకటి తయారు చేసి పెట్టాడు ఆయన రక్షించాడు లేకపోతే సమస్య శాస్త్రీయ అర్థమైంది కదండి ఇప్పుడు అర్థం చెప్తాను అహం నేను బ్రహ్మ బ్రహ్మము ఇది అని అనులిఖ్య ప్రకటించకుండా బ్రహ్మ బ్రహ్మ అస్థి ఉన్నది ఇది అని కేవలం ఈ ప్రకారముగా ప్రకటించును బ్రహ్మ ఉన్నది అంటారు అహం బ్రహ్మాంలో బ్రహ్మ ఉన్నది అంటారు ఇది పరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానము భ్రాంతం భ్రాంతి జ్ఞానము నా కాదు ఎందువలన బాధ అనిరూపణ ద్రోహి పుట్టుక అనుభవములో లేదు కనుక రోజు పుట్టుక అంటే ఎలాగా నాస్తి అని రోజు పుట్టాలి అలా ద్రోణి నాయం సర్ప అన్నట్టుగా బ్రహ్మణాస్తి అని ద్రోణిపుస్తాడు అలాంటి ద్రోణిపుస్తుగా అనుభవంలో లేదు కనుక ఈ పరోక్ష జ్ఞానాన్ని పట్టుకుని భ్రాంతి జ్ఞానము అని మాత్రం అనడానికి వీలు లేదు అని దానికి ఒక స్టేటస్ ఒక దాన్ని కల్పించి భ్రాంతి జ్ఞానం నుంచి వేరే సెపరేట్ పెట్టారు అవసరం అహం నేను బ్రహ్మ బ్రహ్మను ఇది అని అనులిప్య ప్రకటించకుండా బ్రహ్మ బ్రహ్మ అస్థి ఉన్నది ఇది అని ఏవం ఈ ప్రకారముగా పూజే ప్రకటించును పరోక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానము శాంతం శాంతి జ్ఞానము నా కాదు ఎందువలన బాధ అనురూపణ దోషపుట్టుగా అనుభవములో లేదు కనుక అహం బ్రహ్మేశ్వరుక్ష బ్రహ్మాస్తి దేవముల్లిఖే పరోక్షజ్ఞానమేతన్న శాంతం బాధా నిరూపణాత్ అసత్వాంశో నివర్తేత పరోక్షజ్ఞానతస్తథా అభానాంశ నివృత్తి సత్ అపరోక్ష ఇప్పుడు పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానానికి డెవలప్మెంట్ ఏమిటి అనేది చెప్తున్నాడు ఇప్పుడు బ్రహ్మకి రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మ అస్థి బ్రహ్మ ఉన్నది రెండు బ్రహ్మ ప్రకాశిస్తోంది బ్రహ్మ భాతి రెండు ఉన్నాయి ఓకే బ్రహ్మ అస్థి అనే అంటారు అది పరోక్ష జ్ఞానం బ్రహ్మ అస్థి బ్రహ్మ భాతి కూడా అంటే అది అపరోక్ష జ్ఞానము అవుతుంది బ్రహ్మ ఉన్నది తెలుస్తోంది కూడా తెలుస్తోందంటే ఆత్మరూపంగా తెలుస్తూ ఉన్నది అన్నట్లయితే అది అపరోక్ష జ్ఞానం అవుతుంది కాబట్టి బ్రహ్మ ఉన్నది అది తెలియని ఆత్మరూపముగా తెలియనున్నది అనే అదనపు అంశము పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానానికి మనల్ని తీసుకువెళ్తుంది ఇప్పుడు లోకంలో అందరూ ఏదో రకంగా దేవుణ్ణి పూజిస్తూనే ఉంటారు ఏదో రూపంలో దేవుడంటే బ్రహ్మయే దేవుడు ఉన్నాడనే కదా మరి పూజాది చేస్తున్నారు కాబట్టి బ్రహ్మం ఉన్నది అని మొత్తం జగత్తంతా ఇప్పుడు ఒకరికి తెలుసును కానీ ఆ బ్రహ్మను నేనే అని మాత్రం తెలియదు కాబట్టి బ్రహ్మం ఉన్నది ఎక్కడో ఎలాగో ఉన్నది అని ఊహ చేసుకుంటూ ఏదో కానీ చేస్తూ ఉంటారు దేవుడు కానీ ఆ బ్రహ్మ నేనే అని తెలుసుకోవడమే అపరోక్ష జ్ఞానము అయితే ఇక్కడ ఒక శంక మీకు కలుగవచ్చు అలాగని కలకపోగలగా ఏమిటో శంక అంటే బ్రహ్మ నేనే అని ఎందుకు తెలియట్లేదు మనకి ఆటంకం ఏమొచ్చింది బ్రహ్మ ఉన్నది అని మీరు గట్టిగా పట్టుకున్నాడు కదా బ్రహ్మ లేదంటే పోనే అనుకోవచ్చు బ్రహ్మ ఉన్నది అని గట్టిగా పట్టుకున్న వాడికి ఆ బ్రహ్మ తానే అని ఎలా తెలియటం లేదు కారణం ఏమై ఉంటుంది అంటే దానికి ఒక్కటే కారణం ఆ కండిషన్ ఏమిటంటే ఆ కండిషన్ బ్రహ్మ ఇతరము బ్రహ్మ అన్యము బ్రహ్మ ఎందు అన్యత్వ బుద్ధి తర్వాత పరోక్షత్వ బుద్ధి దాని పేరే పరోక్ష జ్ఞానం కదా బ్రహ్మ పరోక్షము అది తెలి తెలియబడేది తెలిసేది కాదు అసలైన తెలిసేది కాదు అని అనుకోవచ్చు మొత్తానికి తత్వం అనేది తెలిసేది కాదు బ్రహ్మ ఇతరము నాకంటే అన్యము అనే ఒక దుష్టమైన కండిషన్ తన గురించి దగ్గరికి వచ్చేప్పటికి అల్పత్వం బ్రహ్మ దగ్గరికి వచ్చేప్పటికి బ్రహ్మ ఇతరము ఇతరము పరోక్షము పరోక్షంలో అనే మాట చెప్తూనే ఉన్నాము ఇతరము అన్యము అంటే ఏమిటి మీరు బ్రహ్మ అనే మాట వినగానే బ్రహ్మ అనే మాట వినగానే మీకు మీ బుద్ధి సహజంగా మీ హృదయంలో సహజంగా ఇతరము అనే భావన కలుగుతుందా అహమస్మి అనే భావన కలుగుతుందా మీరు చూసుకోవాలి అహమస్మి అని శాస్త్రం చెప్తుంది అది సరే మీకెలా కలుగుతోంది మీ ని బట్టి మీకు ఇతరము అనే భావన కలిగే అవకాశము కలదు లేదండి అహమస్మి అనే భావనే కలుగుతోంది అని మీరు అన్నట్లయితే మీకు ఈ పాఠం బాగా ఉపయోగపడుతుందని అర్థం మీరు బాగా దరిదాపుల్లో ఉన్నారు అని అర్థం అసలు బ్రహ్మాండగానే ఇతరము అనే భావం మీకు సహజంగానే కలిగిపోతుంది అంటే మీరు పరోక్షంలోనే పడి ఉన్నారు ఇప్పుడు మీరు కొంతమంది యొక్క భాష ఆ భాష వెనుక ఉండే భావం దాన్ని మీరు పంపుకోవాలి భాషలే ఉంది భాష భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన అంటారు అమ్మవారు అంటారు అంటారా అమ్మవారు ఇప్పుడు అమ్మవారు అన్నప్పుడు ఇతరము అనియా నేను అనియా ఇతరము ఇతరము నాలుగు నల్లనివాడు నాలుగు చేతులవాడు మకర వాడు అని మీరు అనుకుంటే అక్కడ ఆ బ్రహ్మకి ఇలాంటి పేర్లు పెట్టి మీరు అనుకుంటే నీకు ఇతర భావన ఉన్నదా అహమస్మి భావన ఉన్నదా భావన కాబట్టి ఆ ద్వైతాన్ని మీరు అంత గట్టిగా పట్టేసుకుని ఆ బ్రహ్మని ఇతరము ఇతరము ఇతరము ఇతరమని దూరంగా తోసి తోసి తోసి తోసి ఎంత దూరంగా తోసిస్తారంటే ఒక్కొక్క మాట మీరు మాట్లాడేందుకు ఆ బ్రహ్మ దూరంగా పోతూ శ్రీదేవి అదే దూరంగా పోయాడు శ్రీదేవి సమేతాలు ఇంకా దూరంగా పోయాడు వైకుంఠ అనేది మరింత దూరం పోయాడు అలాగ మీరు అలా దూరం దూరం దూరం దూరంగా చూపిస్తూ ఉంటారు శంకర్ల ప్రాతస్మరణ స్తోత్రం చూడండి ప్రాతస్మ ప్రాతస్మరాన్ని రోజు దూరంగా పెట్టేస్తున్నాడా దగ్గర చేసుకుంటున్నాడు ఆత్మతత్వం సత్యంతి సుఖం పరమహంస గతి స్వప్నజాగర సుహృత్తమవైధి తద్బ్రహ్మ నిష్కలమహం రజభూత సంఖ్య కాబట్టి నేను చేసిన స్తోత్రము బ్రహ్మని అంతకంతకి దూరంలో బతికిపోతుందా దగ్గరికి దగ్గరికి అంచేతనే నేను ఈ స్తోత్రాల గురించి చెప్తూ ఉంటా గట్టిగా గట్టిగా చెప్తూ ఉంటాను త్యాగరాజు స్వామి అన్నారు సో తెలియదాలదు రామ నీ భక్తి మార్చుకోదు అని అన్నారు ఆయన ఇంకో మాట అన్నాడు తనలోన వెదికి కనుగొంచినయ్యా మదిలోన వెతికి ఏదో అన్నాడు మొత్తానికి అధ్యాత్మ మాట కాదది మదిలోన వెతికి కనుగొంటున్నయ్యా మరువేలరా అని ఓ కీర్తన కదా మరువేలరా రాఘవ ఓ రాఘవ అన్నీ నీ వచ్చు అన్నీ అంటే సర్వం బ్రహ్మ అని ఎక్కడ తెలుసుకున్నాడైనా అంతరంగము అన్ని నీ వనుచు అంతరంగమున చిన్నగా విధికి తెలుసుకుంటున్నాయా చిన్నగా విధికారు అపరోక్ష జ్ఞానంలో పొందుకోలేదు అంటారు ఒక్కన టింకరగా వెతకలేదు విధి మార్గంలో వెతికాడు వెతికి తెలుసుకున్నాను అంతరంగంలో తెలుసుకున్నాను సర్వం నీవే నేను ఇక్కడ తెలుసుకున్నాను అని అంటాడు నీకు తప్ప ఇతరము లేదు అని ఈ విధంగా దగ్గరికి తెచ్చుకుంటాడు కాబట్టి ఈ అపరోక్ష జ్ఞానంలో మీరు బ్రహ్మను దొరికించుకుంటుంది ఈ పరోక్ష జ్ఞానం తెలుసుకోండి బ్రహ్మను దూరం దూరం బ్రహ్మ గురించి మీరు చెప్పే ప్రతి మాట మీకు దగ్గరికే పడుకుంటుందా దూరం పోతుంది దూరం పడుకుపోతుందా అని చూసుకోవాలి అంతేగాని అలాగా ఏదో నన్ను అడుగుతారు ఈ సంవత్సరాలు ఏది పట్టించాలి అని అడుగుతారు నేను నేనైతే మొహమాటం లేకుండా చెప్తాను నేను చెప్పింది కానీ కొంతమందికి కోపాలు కూడా వస్తాయి కోపాలు తంపాలు కూడా వస్తాయి నేనైతే ఏమీ మొహమాటం లేకుండా చెప్తాను మీరు ఉంటే ఏదో గుడ్డెత్తు చేలో పడినట్టు అలా ఉంది దానిక అంటే గుడ్డెత్తు చేలో పడిందంటే అది ఎక్కడ వస్తుందో లేకపోతే జరుగుతుంది ఎక్కడో నేర్చుకుంది ఆ రకంగా ఏదో పుస్తకం పెట్టుకోవడం అలా వల్లించుకుంటూ పోవడము దానికి అర్థం ఏమో చూసుకోవాలి స్తోత్రం అనేది నేను పఠించారంటే అది ఇన్స్పైరింగ్ గా ఉండాలి బ్రహ్మను దగ్గరికి తెచ్చేదిగా ఉండాలి అలా దూరం పట్టుదలగా ఉండరాదు అని చెప్తూ ఉంటాను వివేకము వైరాగ్యము ఈ రెండింటినీ మనకి బోధించేదిగా ఉండాలి స్తోత్రం అంటే దాని స్తోత్రము ఆ దేవుడికి మనకి మధ్యన ఒక అగాధాన్ని నిర్మించేదిగా ఉండరాదు అసత్వాంశో నివర్తేత అథానాంశ నివృత్తి సద్ అపరోక్ష ధియా اتوشیتا پریشان تفارے سیاد نس బ్రహ్మ లేదు అనే అంశ నివర్సేత తొలగిపోవును కాబట్టి ఎప్పుడైనా ఎక్కడికైనా ఇలాంటి వేదాంత క్లాస్కో లేదంటే పురాణానికో ఎక్కువ మంచి బోధ పురాణంలో కూడా మంచి బోధ ఉంటుంది జాగ్రత్తగా చేస్తే అలాంటి దానికి దేనికైనా వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మ కలదు అని తెలుస్తూ బ్రహ్మ లేదు అని ఇందో లేదు అని ఈ భావాలన్నీ కూడా అవగంగిపోతాయి అసత్వాంశ నివర్త అది అవగంగిపోతుంది ఇప్పుడు నేను ఉన్నాను దేవుడు కూడా ఉన్నాను అంటే ద్వైతం నేను మాత్రమే ఉన్నాను దేవుడు లేదు అంటే నాస్తికత దేవుడు మాత్రమే ఉన్నాడు దేవుని తప్పించేది లేదు నేననేది కూడా లేదు అంటే అద్వైతం ఆ అద్వైతంలో తర్వాత వెళ్ళచ్చు ముందు బ్రహ్మ కలదు బ్రహ్మ ఉన్నది అని వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు దాని వలన లేదు అనేటువంటి ఈ దోషము సందేహం ఏదైనా ఉంటే అది అవతరించిపోతాయి అంటే పరోక్ష జ్ఞానానికి కొంత స్థానాన్ని కల్పించి పెడుతున్నారు